ரெண்டு ரெண்டம் அல்லல ஆஹா கொய்யாலேச்சன ரைதோ குலல்லர ஓஹோ கொய்யாலேச்சன படவலக்கி கப்புலேசி ஆஹா கொய்யாலேச்சன பக்குலக்கி தாரில் பீசி ஓஹோ கொய்யாலேச்சன கூட்டோ நீ பிரசாதுக்கோ ஆஹா கொய்யாலேச்சன உங்கோ நீ ಬಲವಾದಕ್ಕೋ ಆಹಾ ಕೊಯ್ಯಾಲೆಸನ ಹುಡುಕೇಡೆ ಬರಗಾಲನ ಆಹಾ ಕೊಯ್ಯಾಲೆಸನ ಮುಂಗಾಲ ಬರಗಾಲನ ಓಹೋ ಕೊಯ್ಯಾಲೆಸನ ರಂಡಿ ರಂಡಮ್ಮಲ್ಲಲ ಆಹಾ ಕೊಯ್ಯಾಲೆಸನ ರೈತೋ ಕುಲನಲ್ಲ కొత్త నడుములు వేసి నడకలు వేసి కిడికిడు కిడికిడి వేసి మొయ్యాలి మోపులేసి మొయ్యాలి మోపులేసి రండి రెండ మల్లాలా రైతో కుల మల్లారా రైతో కుల మల్లారా ఆపండి ఆపండి ఆపండి గొప్ప అయిపోయి వరిసని కోసేస్తున్నారు కానీ ఈ భూమి మీద పట్టాన్ని తెచ్చుకున్న గవర్నమెంట్ మనిషిని మురిసేని కొయ్యకండి ఈ రోజు నాటి నుండి కొయ్యకండి ఈ రోజు నాటి నుండి ఈ భూమి నాదండి ఇదిగోటి చూడండి అడిగనుగాను ఉండే అడిగాను భూమి నుండి భూమి నుండి మనుషులో కలగటేరు చూసాడు నా పేరు సాడు భూమి చెట్ట రాసాడు డీ పట్ట సాడు భూమి చెట్ట రాసాడు డీ పట్ట మల్లన్న మాట అంటే మహారాజు మాట తెలుసా మల్లన్న మాట అంటే మహారాజు మాట తెలుసా మల్లన్న మాట అంటే మహారాజు మాట తెలుసా మల్లన్న మాట అంటే మహారాజు మాట తెలుసా అవురా ఊరు మల్లన్న ఆ నాయుడు కర్ణాలు మా ఆయన పడిపోనబెట్రా